श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यम् कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः अनाश्रितो न आश्रितः अनाश्रितः किम् कर्मफलम् कर्मणः फलम् कर्मफलम् यत्तदनाश्रितः कर्मफलतृष्णारहित इत्यर्थः यो हि कर्मफलतृष्णावान् स कर्मफलम् आश्रितो भवति अयम् तु तद्विपरीतः अतः अनाश्रितः कर्मफलम् एवम्भूतः सन् कार्यम् कर्तव्यम् नित्यम् काम्यविपरीतम् अग्निहोत्रादिकम् करोति నిర్వర్తయతి యः కర్మీ కర్మి స కర్మ్యంతరేభ్యో విశిష్యతే అర్థం ఆహ స సన్యాసీ చ యోగీ చ ఇది సన్యాసః పరిత్యాగః స స సన్యాసీ చ యోగీ చ యోగः చిత్తసమాధానम् స యస్య అస్తి స యోగీ చ ఇది ఏవం గుణసంపన్నः అయం మంతవ్యः న కేవలం నిరగ్నిः అక్రియ ఏవ సన్యాసీ యోగీ చ ఇది మంతవ్యः నిర్గతా అగ్నయः కర్మాంగభూతా యస్మాత్ స నిరగ్నిः అక్రియశ్చ అనగ్నిసాధనా అపి అవిద్యమానాః క్రియాః తపోదానాదికా యస్య అసౌ అక్రియः